बालमोदिनी कथा ज्ञानी नाम कश्चन तरुणः विद्याभ्यासं समाप्य देशे प्रवास कृत्वा विदेशान् अपि गत्वा प्रत्यागतवान् सर्वत्र तस्य समादरः आसीत् अतः सः आत्मानं महाज्ञानिनम् अमन्यत मादृशः महाविद्वान् अन्यः नास्ति इति तस्य गर्वः आसीत् అతః యః యః దృశ్యేత్ తం తం సహ పృచ్చతి స్మ మత్సమః విద్వాన్ భవత కోపి కిం దృష్ట ఇది తదీయ అయం వ్యవహార భగవతా బుద్ధేన అపి శ్రుత సహ పండితవేషం ధృత్వా యువకస్య సమీపం ఆగతవాన్ సహ యువక ఏతం దృష్ట్వా పృష్టవాన్ భో కహ భవాన్ देहस्य मनसः च विषये यस्य पूर्णः अधिकारः स्यात् तादृशः कश्चन सामान्यः जनः अहम् इति विनयेन अवदत् पण्डितवेषधारी बुद्धः मनसः शरीरस्य विषये अधिकारः नाम कः यः पराधीनः न स्यात् तस्य सर्वव्यापी एतदृशः अधिकारः भवितुम् अर्हेतु एव ननु युवकः पृष्टवान् तदा पण्डितवेषधारी बुद्धः विवृतवान् यथा कुम्भकारः घटं निर्माति नाविकः नौकां चालयति धनुर्धारी बाणं प्रयुङ्क्ते गायकः गायति वादकः वाद्यं वादयति विद्वान् वादं करोति तद्वदेव ज्ञानी आत्मनः शासनं करोति विद्वान् वादं करोति జ్ఞాని ఆత్మశాసనం కరోతి ఇది అంశ తరుణే పరిణామం అజనయత్ సహ పునః అపృచ్చత్ ఆర్య జ్ఞాని ఆత్మశాసనం కథం కరోతి ఇది జనై స్తువర్ణనం క్రియేత్ చేదపి నిందాప్రహార క్రియేత్ చేదపి జ్ఞాని శాంతతయా అవికారిష్టతి సహ సర్వదా సదాచారం దయాం విశ్వప్రేమ చ చింతయతి ఇత్యతః ప్రశంసా నిందా వా తస్మిన్ వికారం జనయితుం నార్హతి అత ఏవ తస్య అంతరంగే శాంతిద్వారా సర్వదా ప్రవహతి ఏతత్ శ్రుత్వా సహ యువక పండితవేషధారిణ బుద్ధస్య పాదౌ గృహీత్వా అవదత్ మహాత్మన్ జ్ఞాని కహ ఇతి మయా అద్య జ్ఞాతం మిథ్యాభిమానేన అహం గర్వోన్మత్త ఆసం అద్య మయా స్వస్వరూపజ్ఞానం ప్రాప్తం ఇది